యస్తు అకర్మాదిదర్శీ సహ అకర్మాదిదర్శనాదేవ నిష్కర్మా సన్యాసీ జీవనమాత్రార్థచేష్ట సన్ కర్మణి న ప్రవర్తతే యద్యపి ప్రాగ్వివేకత ప్రవృత్త యస్తు ప్రారబ్ధకర్మాసన్ ఉత్తరకాలం ఉత్పన్నాత్మసమ్యగ్దర్శన సత్ స కర్మణి ప్రయోజనం అపశ్యన్ ససాధనం కర్మ పరిత్యజత్యేవ स कुतश्चित् निमित्तात् कर्मपरित्यागासम्भवे सति कर्मणि तत्फले च सङ्गरहिततया स्वप्रयोजनाभावात् लोकसङ्ग्रहार्थम् पूर्ववत्कर्मणि प्रवृत्तोऽपि न एव किञ्चित् करोति ज्ञानाग्निदग्धकर्मत्वात् तदीयम् कर्म अकर्म एव सम्पद्यते इति एतम् अर्थम् दर्शयिष्यन् आह त्यक्त्वा कर्मफलासङ्गम् नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः त्यक्त्वा कर्मसु अभिमानम् फलासङ्गम् च यथोक्तेन ज्ञानेन नित्यतृप्तो निराकाङ्क्षो विषयेषु इत्यर्थः निराश्रय ఆశ్రయరహిత ఆశ్రయో నామ యదాశ్రిత్య పురుషార్థం సిసాధయిషతి దృష్టాదృష్టేష్టఫలసాధనాశ్రయరహిత ఇత్యర్థ విదుషా క్రియమాణం కర్మ పరమార్థత అకర్మ ఏవ తస్య నిష్క్రియాత్మదర్శనసంపన్నత్వాత్ తేన ఏం భూతేన ప్రయోజన అభావాత్ ససాధనం కర్మ పరిత్యక్తవ్యం ఏవ ప్రాప్తే తతో నిర్గమాసంభవాత్ లోకసంగ్రహచికీర్షయా శిష్టవిగర్హణాపరిజిహీర్షయా వా పూర్వవత్ కర్మణి అభిప్రవృత్త అపి నిష్క్రియాత్మదర్శన సంపన్నత్వాత్ నయేవ కించిత్ కరోతి సహ